లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకోబోతున్న సూత్రం ఊకాలోజ్రస్వదీర్ఘ ప్లుత ఇప్పటి వరకు మనం ప్రత్యాహారము మాహేశ్వర సూత్రాలు ప్రత్యాహార నిర్మాణము ఇత్సంజ్ఞ వీటి గురించి తెలుసుకున్నాం అయితే ప్రత్యాహారం నిర్మించడం మనకు వచ్చు కాబట్టి అచ్ అనే ప్రత్యాహారం హల్ అనే ప్రత్యాహారం ఇవి ఎలా తయారవుతాయో కూడా మనం చెప్పగలం తయారు చేసే సామర్థ్యం ఇప్పుడు మనకు ఉంది మనం మామూలుగా తెలుగులో వాడుతూ ఉంటాం అచ్చులు హల్లులు అని అని చెప్పి వీటిని స్వరాలు వ్యంజనాలు అని కూడా అంటారు అయితే అచ్చు హల్ అనే వ్యవహారం ఎలా వచ్చింది అంటే ఐవున్లోని ఆకారం తీసుకొని అయ్యవుచులోని చకారంతో కలిపితే అచ్చు అనే ప్రత్యాహారం తయారైంది ఈ మధ్యలో ఉన్నవన్నీ స్వరవర్ణాలు స్వరవర్ణాలన్నీ ఉన్న ప్రత్యాహారం అచ్చు ప్రత్యాహారం అలాగే హయవరట్లోని హకారం నుంచి హల్లులోని లకారంతో కలిపితే మొత్తం హల్ అనే ప్రత్యాహారం తయారైంది ఈ మధ్యలో ఉన్నవన్నీ వ్యంజన వర్ణాలు ఇది హల్ ప్రత్యాహారం హల్ అంటే వ్యంజనాలు అచ్చంటే స్వరాలు అని ఎందుకు అవుతుంది అంటే ఈ మాహేశ్వర సూత్రాల్లోని ప్రత్యాహార నిర్మాణ ప్రకారం ద్వారానే ఈ వ్యవహారం సిద్ధించింది అయితే ఇప్పుడు అచ్చులు హ్రస్వాలు దీర్ఘాలు ప్లుతాలు అని సామాన్యంగా మొట్టమొదట మూడు విభాగాలుగా విభజిస్తున్నాం ఇంతకుముందు ఐవుండ్రులు అని మనం చూసాం కదా వాటిల్లో ఏంటంటే కేవలం మనకి ఏకమాత్రాకాలిక ఉచ్చారణ కలిగిన వర్ణాలే కనిపిస్తున్నాయి అయితే దీర్ఘాలు అంటే ద్విమాత్రాకాలిక ఉచ్చారణం అంతకంటే ఎక్కువ ఉన్నవి కూడా మనం భాషలో వాడుతున్నాం కదా మరి అవి లేవు కదా అవి ఎలా అంటే ఇప్పుడు చెప్పబోయే సూత్రం ద్వారా మనం హ్రస్వం అనేది ఏంటంటాం దీర్ఘమైనది ఏంటంటాం ప్లుతం ఏంటంటాం వీటిని ఎలా తెలుసుకుంటాం అనే విషయం తెలుస్తుంది ఈ సూత్రం అదే ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుత అని సూత్రం ఇది పదవిభాగం ఇందులో ఊకాల అచ్ హ్రస్వ దీర్ఘ ప్లుత అని పదవిభాగం ఇందులో మొత్తం మూడు సూ మూడు పదాలు ఉన్నాయి ఊకాలహ అనేది ఒక సమాసం అంటే ఊ అనే శబ్దంలో అక్కడ ఊ అనే శబ్దం ద్వారా మూడు ఉకారాల్ని గ్రహిస్తాం అంటే మూడు ఊ అనే ఉచ్చారణ ఊ అనే దానిలో నిక్షిప్తమై ఉంది అంటే ఒక ఊ ఊ ఊ ఈ మూడు కలిసి ఊ అనే రూపంగా మనకి ఇందులో కనిపిస్తుంది ఊ కాల అంటే ఈ మూడింటికి ఎంత ఉచ్చరించడా ఈ మూడింటి వర్ మూడు వర్ణాలని ఉచ్చరించడానికి ఎంత కాలం ఉందో అంతకాలం కలిగినది అంటే ఊకారానికి ఉచ్చరించడానికి ఎంత కాలం ఉందో అంతకాలం కలిగినది ఊకారాన్ని ఉచ్చరించడానికి కాలం ఉందో అంతకాలం కలిగినది ఊకారాన్ని ఉచ్చరించడానికి ఎంతకాలం పట్టిందో అంతకాలం కలిగినది అది ఊకాలము అని అర్థం ఊ అనేదానికి ఊ ఊ ఊ అనే మూడు అర్థాలైతే ఊకాలం అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే ఈ మూడు వర్ణాల్ని ఉచ్చరించడానికి వేరు వేరుగా చేయగా ఎంత సమయం పట్టిందో అంత సమయం కలిగిన అజ్వర్ణము అని అర్థం దానికి క్రమ క్రమంగా హ్రస్వ దీర్ఘ ప్లుత అనే పేర్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఉకారంలో మూడు విభాగాలు ఉన్నాయి అనుకున్నాం కదా ఒకటి ముందు ఉకారం ఈ ఉకారాన్ని ఉచ్చరించడానికి ఎంతకాలం పట్టిందో అంతకాలంలో ఉచ్చరించగలిగిన వర్ణాన్ని మనం హ్రస్వం అంటాము ఊ అనేది రెండోది దీన్ని ఉచ్చరించడానికి ఎంత సమయం పట్టిందో అంత సమయం పట్టే వర్ణానికి దీర్ఘము అని పేరు ఊ అని మూడోది దీన్ని ఉచ్చరించడానికి ఎంత సమయం పట్టిందో అంత సమయం పట్టే అజ్వర్ణానికి ప్లుతము అని పేరు అని ఈ సూత్రానికి సామాన్యమైన అర్థం కింద వృత్తి రాస్తున్నాడు ఒకసారి దాన్ని చూద్దాం ఉశ్చ ఊశ్చ ఊశ్చ వహ అక్కడ ఊకార ఊకాల అనే దానిలో ఊ అనే దాన్ని విచారణ చేస్తూ ఆయన వివరణ రాస్తున్నాడు అక్కడ ఊ అనే దానికి ఏంటంటే ఉశ్చ ఉకారము ఊశ్చ ఊకారము ఊశ్చ ఊకారమును అని మనం ద్వంద్వ సమాసం చేస్తాం కదా అలాగే ఇక్కడ కూడా మూడు ఊకారాలకి ద్వంద్వ సమాసం చేస్తే ఇవు అనేది సిద్ధించింది వాంకాల ఇవ కాల ఎస్య సహ అచ్ క్రమాత్ హ్రస్వదీర్ఘప్లుత సంజ్ఞ సత్ అంటే ఈ మూడు ఉకారాలని ఉచ్చరించడానికి ఎంత కాలమైతే ఉందో వాంకాల ఇవ కాలహయస్య అంటే ఆ వర్ణాల్ని ఉచ్చరించడానికి ఎంత కాలం ఉందో అంతకాలం కలిగిన అచ్చు ఏదైతే ఉందో దానికి క్రమాత్ క్రమంగా హ్రస్వము దీర్ఘము ప్లుతము అని పేర్లు తర్వాత వాక్యం స ప్రత్యేకముదాత్తాది భేదేన త్రిధ ఇప్పటివరకు మనం హ్రస్వ దీర్ఘ ప్లుతాలు తెలుగులో కూడా వాడతాం కాబట్టి ఇదేమీ పెద్ద కొత్త విషయం కాదు కఠినమైంది కూడా కాదు అయితే ఈ ఈ తర్వాత చెప్పబోతున్న భేదాలు ఏంటో కూడా ముందే వాక్యంతో చెప్తున్నాడు స ప్రత్యేకముదాత్తాది భేదేన త్రిధ ఇప్పుడు ఈ హ్రస్వం ఏదైతే ఉందో ప్రత్యేకం ఒక్కొక్కటి కూడా ఉదాత్తాది భేదైన త్రిధ ఉదాత్తము మొదలైన భేదాలతో మూడు రకాలుగా విభక్తమై ఉంటుంది అంటే హ్రస్వానికి ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు భేదాలు దీర్ఘానికి ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు భేదాలు ప్లుతానికి ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు భేదాలు ఈ ఉదాత్త అనుదాత్త స్వరిత అనే ఈ పదాల్ని మామూలుగా ప్రస్తుత సంస్కృత వ్యవహారంలో వాడట్లేదనే చెప్పాలి ఈ మూడు స్వరాలు ఏంటి అని తెలుసు ఎక్కడ ఉంటాయి అనేది చెప్తారు కానీ ఈ తద్విశిష్టమైనవి అంటే ఉదాత్త విశిష్టమైన ఉచ్చారణ అనుదాత్త విశిష్టమైన ఉచ్చారణ అనేది మాట్లాడే సంస్కృతంలో మృగ్యమైంది అనేది పండితాభిప్రాయము ఇవి ఎక్కువగా మీరు వేదం విన్నప్పుడు వాటిల్లో మీకు ఈ ఉదాత్త అనుదాత్త స్వరిత ఉచ్చారణ కలిగినవి మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది లేదు అంటే లౌకిక సంస్కృతంలో ఇవి మీకు ఎక్కడ కనబడేందుకు అవకాశం అయితే లేదు అయితే ఉదాత్తమని దేన్నంటాం అనుదాత్తమని దేన్నంటాం స్వరితము అని దేన్నంటాం అనేది తర్వాత సూత్రాల్లో చెప్తారు